చెప్పు ఆ తేడా ఏమిటో చెప్పు తేడా ఏమీ లేదు అలా చెప్పడం ఉండదు కాబట్టి బుద్ధి తనను తాను ప్రకాశింపజేస్తుందనే మాట బౌద్ధుల యొక్క మాట తప్పదు వాళ్ళు ఏమంటారంటే బుద్ధి క్షణికమో ఎలా తెలిసిందంట ఎలా తెలిసిందో చెప్పాలి కదా జగత్ ఎలా తెలిసింది బుద్ధిని బట్టి తెలిసింది బుద్ధి క్షణికమని ఎలా తెలిసింది అంటే బుద్ధి తనను తానే క్షణికముగా గోచరింపజేస్తోంది అంటారు అది అంగీకారము కాదు పురుష ఏవ ఉచ్యతే తప్పుగానే అది చెప్పబోతున్నది ఇక్కడ తెలుగులో ఏమని రాశారంటే దీపమునకు తన సన్నిధి తనకు ఉన్నది అని గాని లేదు అని గాని కల్పించుట శక్యము కాదు సన్నిధి అని చెప్పుటకు రెండు వేరు వేరు వస్తువులు ఉండాలి ప్రకాశకము యొక్క సన్నిధి అసన్నిధులకు ఏదో ఒక తేడా లేకుండా అంటే ప్రకాశింపజేసేది సన్నిధి ప్రకాశింపజేసేది అసన్నిధి ఈ రెండింటికి ఏదో ఒక తేడా ఉండాలి ఆ తేడా లేకుండా దీపము తనను తాను ప్రకాశింపజేయునని చెప్పుట వ్యర్థము తప్పు మృష అనే మాటకి వ్యర్థము అని ఒక అర్థము తప్పు అని అర్థం బహుశా నిత్యాన్ని కాదు తప్పు అని అర్థం ఓకే తెలిసిందండి అంతవరకు వచ్చి ఇంకా ముందుకు వెళ్దాం చైతన్య గ్రాహ్యత్వంతు ఘటాది అవిశిష్టం ప్రదీపస్య ఏమండి దీపానికి ఘటానికి తేడా ఉందా లేదా చూడండి తేడా ఉండి చోట ఉంది ఏమిటి ఘటం దీపం లేకుంటే ప్రకాశించదు దీపం ఉంటేనే ప్రకాశిస్తుంది దీపానికి ఆ సమస్య లేదు దీపం తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది ఓకే అది ఆ తేడా ఉంది ఆ తేడా కాదండి ఆత్మ చైతన్యము చే తెలియబుట అనే అంశంలో ఘటానికి దీపానికి తేడా ఏమైనా ఉందా లేదు ఎందుకంటే ఘటము ఆత్మ చైతన్యం చేతనే తెలియబడాలి దీపము ఆత్మ చైతన్యం చేతనే తెలియబడాలి కాబట్టి ఘటాదిభి అవిశిష్టం ప్రదీపస్య చైతన్య గ్రాహ్యత్వము అనే లక్షణము ఆత్మచైతన్యము చేత తెలియబుకుట అనే లక్షణము దీపానికి ఘటానికి సమానం తస్మాత్ విజ్ఞానస్ ఆత్మగ్రాహ్యగ్రాహకత్వే ప్రదీపో దృష్టాంత ఈ బౌద్ధులు ఏమంటారంటే జగత్తుని బుద్ధి ప్రకాశింపజేస్తుంది బుద్ధి తనంత తనను తాను ప్రకాశింపజేస్తుంది అంటారు వాడు దానికి దృష్టాంతం చెప్పరా దీపము ఘటాదులను ప్రకాశింపజేస్తుంది తనను తాను కూడా ప్రకాశింపజేస్తుంది అని చెప్తారు కాబట్టి దీపమును బుద్ధికి దృష్టాంతంగా చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పి స్వయం ప్రకాశ్యము తనను తాను ప్రకాశింపజేసేస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ మాట తప్పు దీపం దగ్గరే తప్పు దీపము తనను తాను ప్రకాశింపజేస్తోంది అనకూడదు చీపులు తనను తాను తుడిచేసుకుంటోంది ఉంటుందా అలాగా మరి ఏం చేస్తుంది ఏం చేయట్లేదు కూర్చుంది అంతే చీపులు చీపులు ఏం చేస్తున్నాయి మూల కూర్చుంది అలాగే సాధించకూడదు ఎప్పుడు మూల కూర్చుంటుంది ఏమి చేయలేదు అని ఏమిటో చెప్పుకోవాలి మీరు ఎప్పుడో చీపురు అని చెప్పాలి ఇది పొడుపు నాకు నాకు నాకే ఆశ్చర్యం ఈ పొడుపుగా తేలా గుర్తుకొచ్చి ఎక్కడికో గుర్తొచ్చింది నాకు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడో ఎప్పుడో పూర్వ జన్మలో నేను ఉంటా ఈ జన్మలో వెళ్ళాలి కాదు గుర్తొచ్చింది కాబట్టి చీపులు తనని తాను తుది చేసుకుని అలా ఉండదు దీపం దానిని తాను ప్రకాశింపజేసుకోవాలి అని వినడానికి బాగానే కావాల్సి అనుకుంటారు నిప్పు తనని తాను తగలబెట్టేసుకోవాలి ఐసు చలికి వణికిపోతుంది అలా ఏమి ఉండదు ఐసు చలికి వణికిపోదు ఎందుకంటే ఐసు మనాలందరినీ వణికిస్తుంది తప్ప తనను తాను వణికింపలేదు కాబట్టి దీపము తనను తాను ప్రకాశింపజేయదు కాబట్టి అదేవిధంగా ఆత్మగ్రాహ్య విజ్ఞానస్ ఆత్మగ్రాహ్య గ్రాహకత్వే నా ప్రదీపో దృష్టాంత విజ్ఞానం అంటే క్షణిక విజ్ఞానం బుద్ధి ఈ విజ్ఞానము తనను తనచే తను గ్రహింపబడుతుంది తనను తాను గ్రహిస్తుంది గ్రహించడం అంటే తెలియడం తెలియడం అంటే ప్రకాశించడమే కాబట్టి ఆత్మనా గ్రాహ్యము ఆత్మైవ గ్రాహకము తనే తెలుసుకునేది తనే తెలియబడేది దీపం అంటే కదా మరి దీపము తనే ప్రకాశింపజేస్తుంది తననే ప్రకాశింపజేస్తుంది అని బౌద్ధులు చెప్తారు అలాగే బుద్ధి తనే తెలుసుకుంటుంది తననే తెలుసుకుంటుంది అని దీపం దృష్టాంతం పెట్టి చెప్తారు అసలు దీపం దగ్గరే తప్పు కాబట్టి బుద్ధి ఆత్మైవ గ్రాహక ఆత్మ గ్రాహ్య బుద్ధి బుద్ధ్యా గృహ్యతే అనే పరిస్థితి తప్పు పైగా దానికి దృష్టాంతం ప్రదీపం అని చెప్పుట తప్పు ఎందుకంటే ప్రదీపము దృష్టాంతము కానే కాదు చైతన్య గ్రాహ్యత్వం విజ్ఞానస్ బాహ్య విషయ అవిశిష్టం చూడండి బయట ఉండే ఘటపటాదులు ఎలా అయితే ఆత్మ చైతన్యం చేత తెలియబడుతూ ఉన్నాయో లోపల ఉండే బుద్ధి కూడా ఆత్మ చైతన్యము చేతనే తెలియబడుతోంది అనే అంశంలో తేడా ఏమీ లేదు మరి బయట లోపల ఇంకే నేను బయట లోపల మీరు పెట్టుకున్న తప్ప అలాంటి తేడా ఏమీ లేదు దీంట్లో రహస్యం చెప్తాను బుద్ధి దేహము జగత్తు ఈ మూడు బయట ఉన్నాయా లోపల ఉన్నాయా అజ్ఞాని లౌకికులను అడిగితే ఏమని చెప్తారు బుద్ధి దేహము లోపల ఉన్నాయి జగత్తు బయట ఉన్నాయని కదా వాడు బుద్ధి దేహంతో మమేకమై ఉంటాడు కాబట్టి అది లోపల ఉన్నాయి దేహం జగత్తు బయట ఉంది జ్ఞానం ఏమని చెప్తాడో తెలిసినా చూడు బుద్ధి దేహము జగత్తు అన్నీ బయటే ఉన్నాయి లేదా అన్ని లోపల అది కాబట్టి బుద్ధి లోపల ఉంది జగత్తు బయట ఉంది దేహం మధ్యలో గోడ కింద దేహం ఉన్నది అని చెప్పడము తప్పదు అసలు ఈ జగత్తులో భాగము దేహము దాన్ని నువ్వు జగత్తుకి బుద్ధికి మధ్యలో బౌండరీ కింద నువ్వు పెట్టడానికి వీలు లేదు సార్ కాబట్టి బుద్ధి లోపల ఉన్న బుద్ధి ఆత్మ చైతన్యం చేతనే ప్రకాశింపజేయబడుతుంది ఆత్మ చైతన్యానికి బయటే ఉంటుంది ఆత్మ చైతన్యం చే ప్రకాశింపజేయబడుతుంది బయట ఉన్నటువంటి జగత్తు ఆత్మ చైతన్యమునకు బయట ఉండి ఆత్మ చైతన్యం చే ప్రకాశింపజేయబడుతుంది కాబట్టి దీపం అనేది ఒకటి పెట్టుకుని దానికి విజ్ఞానం బుద్ధి దృష్టాంతం దీ బుద్ధికి దీపం దృష్టాంతం అని చెప్పి బుద్ధిని స్వతంత్రంగా పెట్టే ప్రయత్నము వ్యక్తము బుద్ధిని కూడా ఆత్మ చైతన్యమే ప్రకాశింపజేస్తూ ఉంటుంది దీని మీద ఇంకా ఇంకా ఉంది చర్చ చెప్పలేదు చైతన్యగ్రాహ్యేత విజ్ఞానస్య కిం గ్రాహ్య విజ్ఞానగ్రాహ్యత కిం వా గ్రాహక విజ్ఞానగ్రాహ్యత ఇది తత్ర సందిహ్యమానే వస్తుని యహ అన్యత్ర దృష్టో న్యాయ సహా కల్పయుక్త నటు దృష్ట విపరీత అది ఇప్పుడు బుద్ధి చైతన్యము చేతనే తెలియబడుతూ ఉంటుంది బుద్ధి స్వయం ప్రకాశమేమి కాదు చైతన్యము చేత ఆత్మ చైతన్యము చేత తెలియబడుతూ ఉంటుంది అని స్వీకరించగా చైతన్య గ్రాహ్యత్వేత విజ్ఞానస్య ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఏమిటంటే ఆ ప్రశ్న చూడండి అది ఇక్కడ సందేహం ఏమొస్తుందంటే చూడండి బుద్ధి ఆత్మ చైతన్యముచే తెలియబడుతూ ఉంటుంది కదా ఎటువంటి బుద్ధి ఆత్మ చైతన్యముచే తెలియబడుతుంది సర్వ సకల జగత్తును తెలుసుకుంటూ ఉండే బుద్ధి ఆత్మ చైతన్యముచే తెలియబడుతుందా అంటే గ్రాహక విజ్ఞాన గ్రాహ్యత గ్రాహకమైన విజ్ఞానం సర్వమును తెలుసుకుంటూ ఉండే బుద్ధి ఆత్మచే తెలియబడుతుందా లేకపోతే తెలియబడుతూ ఉండే బుద్ధి తెలియబడుతుందా అని ప్రశ్న ఇప్పుడు బుద్ధిని ఆత్మ తెలుసుకుంటోంది బుద్ధి సాక్షి బుద్ధి బుద్ధి ఆత్మ సాక్షి బుద్ధి ని ఆత్మ దర్శిస్తూ ఉన్నది ఆత్మ చైతన్యం బుద్ధిని సాక్షిగా దర్శించేప్పుడు ఎటువంటి బుద్ధిని సాక్షిగా దర్శిస్తోంది కేవలము దర్శించబడే బుద్ధిని దృశ్యమైన బుద్ధిని సాక్షిగా దర్శిస్తోందా లేకపోతే సకలమును తెలుసుకుంటూ ఉండే బుద్ధిని సాక్షిగా దర్శిస్తోందా అని ఒక సందేహం కలుగుతుంది సందేహం కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే దీపంతో పోల్చుకుని అక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నదో అటువంటి పరిస్థితిని బుద్ధికి అప్లై చేసుకోవాలి తప్ప దీపంతో సంబంధం లేకుండా నువ్వు స్వతంత్రంగా మరొక దృష్ట విపరీతమైన న్యాయము అంటే కనబడేదానికి విరుద్ధమైన న్యాయమును పెట్టుటకు వీలు లేదు ఓకే తెలుగులో ఏం రాస్తామో చూద్దాము ఈ ఈ కుస్తీ ఇలాగే ఉంటుంది నేను ఈ పాఠం చదివినప్పుడు ఒక గంట చదివేప్పటికీ వాక్యం చదివి నేను వాక్యం చదివేవాడిని ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు మా నాయనగారు అనేవారు ఇంకా ఒక గంట దాటితే ఇంకా బుద్ధి పట్టుకోలేదుగా కానీ ఆపేసే ప్రస్తుతానికి మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకరు సాయంకాలం చదువుతూ కానీ అనేవారు కాదు కాదు ఇది ఫినిష్ ఫినిష్ అవ్వదు కానీ ఆ పేర ఫినిష్ అవ్వదు అది బుద్ధి పట్టుకోలేదు కానీ బుద్ధి అలిసిపోతుంది అనేవారు కోపం సో ఆ విధంగా ఇట్ ఈజ్ లైక్ దాట్ ఇప్పుడు తెలుగులో చూడండి బుద్ధి విజ్ఞానము చైతన్యము చే తెలియబడేది అని నిర్ధారితము కాదా అని పైన నిర్ధారించాం కదా నిర్ధారితము కాదా ఆ తత్వము విషయంలో ఒక సందేహం కలదు ఏమిటది విషయము యొక్క విజ్ఞానమును మాత్రమే చైతన్యము తెలియనా లేక విషయి ద్రష్ట విజ్ఞానమును కూడా ఆత్మ చైతన్యము తెలియనా ఇప్పుడు బుద్ధిని ఆత్మ తెలుసుకుంటోంది అన్నప్పుడు ఓకే సో బుద్ధి అంటే విజ్ఞానం బుద్ధి అంటే విజ్ఞానం నాలెడ్జ్కి బుద్ధి అని పేరు కాగ్నిషన్స్కే బుద్ధి అని పేరు సో ఇప్పుడు మీకు బుద్ధి అన్నప్పుడు ఇప్పుడు ఘట బుద్ధి ఏమంటే ఘట బుద్ధిని ఆత్మచైతన్యం తెలుసు బుద్ధి అంటే ముద్దే ఉండదు కదా అక్కడ ఒక విజ్ఞాన రూపంగా ఉంటుంది ఘట జ్ఞానం కలిగింది అదే బుద్ధి పట జ్ఞానం కలిగింది అది బుద్ధి కుడ్య జ్ఞానం కలిగింది అది బుద్ధి అలా ఉంటుంది కదా బుద్ధి అంటే బుద్ధి అంటే ఒక కాగ్నేటివ్ మోడ్ ఒక కాగ్నేటివ్ మోడిఫికేషన్ వృత్తి మనోవృత్తి దానికి బుద్ధి అని పేరు ఇప్పుడు ఈ ఘట జ్ఞానము అంటే దాంట్లో జ్ఞాత జ్ఞేయము అని రెండు అంశాలు ఉంటాయి ఘట జ్ఞానం కలిగిందండి ఘటం తెలిసింది ఘటం తెలిసినప్పుడు దాంట్లో జ్ఞేయం ఏమిటి ఘటం అంటే విషయము లేక జ్ఞేయము లేక దృశ్యము మూడో ఒకటే విషయము దృశ్యము జ్ఞేయము అది ఘటం జ్ఞాత ఎవరు బుద్ధి బుద్ధియే జ్ఞాత ఆత్మజ్ఞాత కాదు ఆత్మసాక్షి బుద్ధి జ్ఞాత కాబట్టి జ్ఞాత బుద్ధి జ్ఞాత అంటే ఘట ఘటమనే జ్ఞేయమును తెలుసుకునే జ్ఞాత బుద్ధి ఇప్పుడు మీరు బుద్ధి ఆత్మచే తెలియబడును బుద్ధిని ఆత్మ ప్రకాశింపజేయును అన్నప్పుడు జ్ఞేయమైన బుద్ధిని ఆత్మ ప్రకాశింపజేస్తుందా జ్ఞాత అయిన బుద్ధిని ఆత్మ ప్రకాశింపజేస్తుందా అని ఒక ప్రశ్న ఓకే మరి జూడో అంటే ఇలాగే ఉంటుంది సో కిం గ్రాహ్య విజ్ఞాన గ్రాహ్యత ఏవ ఇప్పుడు విజ్ఞానము చైతన్య గ్రాహ్యము ఆ పదాలు తెలుస్తున్నాయండి విజ్ఞానము చే తెలియబడేది అన్నప్పుడు ఏ విజ్ఞానం చైతన్యం చే తెలియబడుతోంది గ్రాహ్య విజ్ఞానం చైతన్యం చే లేకపోతే గ్రాహక విజ్ఞానం చైతన్యం చే తెలియబడుతోందా గ్రాహ్య విజ్ఞానం అంటే ఘట విజ్ఞానం ఘటం గ్రాహ్యం దాని యొక్క విజ్ఞానం చైతన్యం చే తెలియబడుతుందా లేకపోతే గ్రాహక విజ్ఞానం అంటే ఘట ఘట జ్ఞాతులు అయిన బుద్ధి అది చైతన్యం చే తెలియబడుతుందా అని ఒక సందేహం కలిగింది ఈ సందేహం కలిగినప్పుడు మనం ఏం చేయాలి లోకంలో పరిస్థితి చూసుకోవాలి అక్కడ పరిస్థితి లోకంలో పరిస్థితి అంటే దీపము ఘటము ఆ పరిస్థితి చూసుకోవాలి చూసుకుని అలా అక్కడ ఉన్న న్యాయాన్ని ఇక్కడ అప్లై చేసుకోవాలి అంతేకాదు అక్కడ ఉన్న న్యాయానికి విరుద్ధంగా ఇక్కడ అప్లై చేయడానికి లేదు సుమా అని అంటున్నారు అంచేతనే వేదాంతులు వీళ్ళు కుండ కుమ్మరి వాళ్ళు కులాలు ఎందుకంటే ఎప్పుడు ఘటము ఘటన చేసి వాళ్ళు ఘటన ఘటన ఘటం అని అన్నిసార్లు అంటారు తర్వాత ఇరవై నాలుగు గంటలు రామనామాన్ని జపించి వాళ్ళు తన గ్రూప్స్ వాళ్ళు కూడా ఇన్నిసార్లు రామనామాన్ని జపించారు ఈ వేదాంతం వాళ్ళు ఎప్పుడు ఘటాన్ని అలాగా స్మరిస్తూ ఉంటారు మంచిది కాబట్టి మళ్ళీ తెలుగు మాట ఇంకొకసారి ఆ తత్వం విషయంలో ఒక సందేహం కలదు విషయము యొక్క విషయము అంటే ఘటాది విషయము యొక్క విజ్ఞానము మాత్రమే చైతన్యము తెలియనా లేక విషయి అంటే ద్రష్ట విజ్ఞానము కూడా ఆత్మ చైతన్యము తెలియనా ఈ ప్రశ్న తేలాలి మనకి దీనిని నిర్ధారించుటకై లోకమునందు అనుభవములో నుండే న్యాయమునే స్వీకరించాలి కానీ అనుభవములకు విరుద్ధమైన న్యాయమును పట్టుకోరాదు ఓకే మంచిది तथा च सती यथा व्यतिरिक्त ग्राहकेण बाह्यानाम् प्रदीपानाम् ग्राह्य दृष्ट तथा विज्ञान चैतन्यग्राह्य प्रकाशक सत्य प्रदीपवत् వ్యతిరిక్త చైతన్యగ్రాహ్యత్వంయుక్తం కల్పయుతం నదు అనన్యగ్రాహ్యత్వం ఇప్పుడు చూడండి లోకంలో ప్రసిద్ధంగా ఉండే న్యాయాన్నే మనం పట్టుకోవాల్సి ఉంటుంది లోక విరుద్ధమైన న్యాయాన్ని పట్టుకోకూడదు ఇప్పుడు బుద్ధికి మీకు దృష్టాంతం పెట్టుకోవాలంటే లోకంలో దీపాన్ని దృష్టాంతంగా పెట్టుకోవాలి ఏమండి ఇప్పుడు దీపం దగ్గర పరిస్థితి ఏమిటో తెలుసిన దీపం బయట ఉండే దీపమును గ్రహించేది దీపము కంటే వ్యతిరిక్తమైన గ్రాహకము ఒకటి ఉన్నది అది దీపాన్ని గ్రహిస్తూ ఉంటుంది దీపము కంటే వ్యతిరిక్తమైన గ్రాహకము అంటే బుద్ధి బుద్ధి దీపాన్ని గ్రహిస్తూ ఉంటుంది దీపం తనంత తాను ప్రకాశిస్తోంది కదా ఏమండి తనను తాను ప్రకాశింపజేస్తోంది అనుకోవడం స్వయం ప్రకాశమైన దీపమును బుద్ధి గ్రహిస్తోంది కదా ఘటాదులను ప్రకాశింపజేసేది కూడా అగును దీపము దీపము స్వయం ప్రకాశమే కాకుండా ఘటాదులను కూడా ప్రకాశింపజేస్తోంది అయినప్పటికీ దీపము విజ్ఞాన గ్రాహ్యము బుద్ధి గ్రాహ్యమైనది కదా న్యాయం ఏమిటి ఘటపటాదులను ప్రకాశింపజేసేదే అయినప్పటికీ తనకంటే ఇతరమైన బుద్ధిచే దీపము గ్రహించబడుతోంది అది న్యాయం న్యాయం అంటే లోకనిష్ట అదేవిధంగా బాహ్య జగత్తులోని ఘటపటాదులను గ్రహించేదే అయినప్పటికీ బుద్ధి తనకంటే ఇతరమైన ఆత్మ చైతన్యము చే గ్రహించబోదును అది న్యాయం న్యాయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బౌద్ధులు వాళ్ళు అనుమాన ప్రమాణాన్ని పట్టుకుని పోతారు వాళ్ళకి అనుమానమే ప్రమాణం ప్రత్యక్షం అనుమానం దీంట్లో కేవలం ప్రత్యక్షాన్ని మాత్రమే స్వీకరించి వాళ్ళు లోకాయుతులు ప్రత్యక్షాన్ని కూడా పక్కన పెట్టి అనుమానాన్ని మాత్రమే స్వీకారం స్వీకరించే వాళ్ళు విజ్ఞానవాదులు వాళ్ళ అనుమానాన్ని స్వీకరిస్తారు అనుమానము అనేప్పటికీ లోకంలో దృష్టాంతం ముందు చూసుకుని అక్కడ వ్యాప్తి జ్ఞానాన్ని ఫిక్స్ చేసుకుని దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లోకంలో ఉండే దృష్టాంతానికి విరుద్ధంగా మీరు నిశ్చయాలు చేయకూడదు మీరు లోకంలో దీపం పరిస్థితి చూసుకోండి దీపం వంటిది బుద్ధి ఎలాగా దీపము ఘటపటాలను ప్రకాశింపజేస్తాం బుద్ధి జగత్తును ప్రకాశింపజేస్తాం అంతే కదా మరి కానీ ఎలాగైతే ఘటపద ఘటపటాదులను ప్రకాశింపజేసే దీపము కూడా తనకంటే ఇతరమైన బుద్ధిచే ప్రకాశింపజేయబడుతోందో అదేవిధముగా సకల జగత్తును ప్రకాశింపజేసేదే అయినప్పటికీ బుద్ధి అనే దీపము కూడా తనకంటే ఇతరమైన ఆత్మ చే ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది అది నియమం ఏమండి దీన్ని నేను నెగిటివ్గా చెప్తాను ఆలోచించండి దీపము ఘటపటాదులని ప్రకాశింపజేస్తోంది కనుక ఇంకా దీపాన్ని తెలుసుకునేటువంటిది వేరే ఏది ఉండనక్కరలేదు అనొచ్చా అనకూడదు ఎందుకంటే కటపటాలను ప్రకాశింపజేస్తున్నమాట వాస్తవమే అయినప్పటికీ బుద్ధి చేత తెలియబడుతోంది దీపం అలాగే విజ్ఞానము బుద్ధి సకల జగత్తును ప్రకాశింపజేయబడేది అయినప్పటికీ ఇంకా దాన్ని ప్రకాశింపజేసేది మరొకటి ఇది లేదు అని అనవద్దు దాన్ని ప్రకాశింపజేసేది ఆత్మచైతన్యము కాదు ఇప్పుడు చిత్రం ఏంటంటే దీపాన్ని ప్రకాశింపజేసే బుద్ధి ఉంది అని చెప్పినప్పుడు మీరు ఒప్పుకుంటారు బుద్ధిని ప్రకాశింపజేసే ఆత్మచైతన్యం ఉంది అని చెప్పినప్పుడు ఒప్పుకోకపోవడానికి హేతు ఏమున్నది పైగా మేమేమనుకున్నాము బుద్ధి అనేది ఒకటిగా ఈ దీపాన్ని ప్రకాశింపజేస్తుంది అలాగే ఈ బుద్ధిని ఆత్మ అనేది అక్కడ ఒకటిగా అలా చెప్పట్లేదు మేము మేమేమంటున్నామంటే ఘటపటాలను దీపం ప్రకాశింపజేసిన ఆ దీపాన్ని కూడా బుద్ధి ప్రకాశింపజేస్తుంది ఆ బుద్ధిని కూడా ఆత్మ ప్రకాశింపజేస్తుంది అంటే ఆత్మ అంటే ఎవరు నీవు ఆ బుద్ధిని కూడా నువ్వు ప్రకాశింపజేస్తున్నావు దాన్ని మీరు ఎలా కాదనగలరు వాళ్ళు ఏమంటారంటే నేను అనేది ఒప్పుకోను నేను అనేది ఏమీ లేదు ఆత్మోచ్ఛేదము నేను అనేది ఏమీ లేదు మరి ఏముందిరా బుద్ధి ఉన్నది మరి అహంకారం బుద్ధిలో భాగమే అని వేదాంతులు చెప్తారు అహంకారం బుద్ధిలో భాగమే అహంకారం యథార్థమైన నేను కాదు ఆత్మ కాదని వీళ్ళు చెప్తారు కదా కాబట్టి అహంకారాన్ని నువ్వు బుద్ధిలో పడేశావు కాబట్టి బుద్ధి కంటే వేరే ఆత్మనేది లేదు ఎందుకంటే అహంకారాన్ని కాదన్న తర్వాత ఇంకా మళ్ళీ వేరే ఆత్మ ఎందుకు నీకు అహంకారం కూడా బుద్ధిలో భాగమే అని అర్థమైపోయింది అది అందరూ అంగీకరిస్తారు దాన్ని ఈగో ఇది ఆల్సో థాట్ ఈగోని కూడా బుద్ధిలో అంతర్గతం చేసేసాక మళ్ళీ వేరే ఆత్మ ఇంకా ఇంకా బుద్ధి సరిపడుతుంది బుద్ధితో సర్వ వ్యవహారాలు సెటిల్ అయిపోతున్నాయి ఇంకా బుద్ధి కంటే వేరే ఏది లేదు అయితే మరి ఆ బుద్ధి క్షణికము కదా ఆ బుద్ధి ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది లేనట్టు ఎలా తెలిసింది బుద్ధి యొక్క ఉండడాన్ని బుద్ధి యొక్క లేకపోవడాన్ని సన్నిధిని అసన్నిధిని కూడా తెలుపులు చేస్తే తెలుపు తెలుసుకునే వేరే తత్వం ఉండాలా అక్కర్లేదా అక్కర్లేదు అది తనను తానే ప్రకాశింపజేసేస్తుంది దీపము వలే అని వాడు అనుమానం చేస్తే ఆ అనుమానాన్ని తునాతునతల కింద ఖండించారు నేను చాలా ఓపిక్గా ఇదంతా సెటిల్ చేశాను నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కొంతమంది ఏమంటారంటే ఎందుకని ఈ ఏదైనా పురాణం వింటే పుణ్యం కానీ ఈ చర్చంతా ఎందుకు అంట అలా అనే వాళ్ళు ఉంటారు లోకంలో చూడండి ఆ రకమైన వాదన తప్పది ఎందుకంటే పురాణం విన్నారనుకోండి ఏముంటుందో తెలిసిన పురాణంలో పురాణంలో ఏముంటుందంటే ఓ చెట్టు ఆ చెట్టు మీద ఓ బ్రహ్మరాక్షసి కూర్చుని చెట్టంటే అంటే బ్రహ్మరాక్షసి ఇప్పుడు ఏమైందంటే రాత్రిపూట నిద్రపోతుంది బ్రహ్మరాక్షసి దానికి తెలివి వచ్చింది తెలివి వచ్చి ఒళ్ళు విరుచుకుంది ఇలాగా విరుచుకున్నప్పుడు ఆ చెట్టు కొమ్మలు కదిలి దాని ఆకులు రాలి కింద ఒక మట్టి బెడ్డ మీద ఆ మట్టి బిడ్డ శివలింగాకారముగా ఉంటుంది అది శివలింగాన్ని కోరి ఉంటుంది ఆ వేళ శివరాత్రి ఆ రాత్రి శివరాత్రి ఆ చెట్టు మారేది చెట్టు ఆ బ్రహ్మరాక్షసికి వెంటనే శాప విముక్తి అయిపోయి అది శివలోకానికి వెళ్ళిపోయింది అవుకోవాలయ్యా చాలా సంతోషం కాబట్టి ఇటువంటి కథలు వినాలి తప్ప ఎందుకు చర్చ అని కొంతమంది యొక్క అభిప్రాయం మీరు అటువంటి అభిప్రాయంలో ఉండి ఉండరు బహుశా ఎందుకంటే అటువంటి అభిప్రాయంలో ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటారు ఇలా ఉన్నారు జనులు ఇలా ఉన్నారు అంటే అల్పమైన గాఢ గాఢత లేని అల్పమైన సూపర్ఫిషియల్ పైపై పైపై విజ్ఞానము విడివిడి విజ్ఞానమే తప్ప లోతైన అవగాహనతో కూడిన అది లేదే లేదు సో ఇక్కడ మరి ఈ చర్చ అంతా ఎందుకంటే చూడగా నీ బుద్ధిని నువ్వు చూస్తున్నావు అది తెలుసుకో నువ్వు బుద్ధి కాదు నీ బుద్ధికి సాక్షివి నువ్వు ఆత్మ చైతన్యమవు ఆత్మచైతన్య స్వరూపుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో మీ జీవత్వం ఆ క్షణంలోనే ముదిరిపోయింది జీవత్వం అంతా బుద్ధి ఉంది బుద్ధిని పట్టుకుంటే జీవుడు బుద్ధిని దర్శిస్తే దేవుడు బుద్ధిని సాక్షిగా దర్శిస్తే దేవుడు బుద్ధిని పట్టుకుంటే జీవుడు కాబట్టి ఆ బుద్ధిని సాక్షిగా దర్శించడం అనే ఆ తత్వాన్ని బాగా మొట్టమట్టించుకోవాలి దానికోసం ఈ చర్చ చాలా అవసరం మంచిది ఓకే తథా సతీ యథా వ్యతిరిక్తేనైవ గ్రాహకేణ బాహ్యానాం ప్రదీపానాం గ్రాహ్యత్వం దృష్టం తథాగస్తే అంటే లోక లోక విరుద్ధము కాని న్యాయాన్ని మనం పట్టుకోవాలి అని చెప్పించేయగా లోకంలో దీపములు మొదలైనవి తమకంటే వ్యతిరిక్తమైన బుద్ధి చే గ్రహింపబడుతూ ఉండుట మనకు అనుభవంలో ఎలా అయితే ఉన్నదో తథా విజ్ఞానస్యాపి చైతన్యగ్రాహ్యత్వాత్ అదేవిధంగా దీపం వెళ్ళే విజ్ఞానం అంటే బుద్ధి కూడా చైతన్యం చేతనే తెలియబడుతూ ఉంటుంది కనుక ప్రకాశకత్వే సత్యపి ప్రదీపవద్ వ్యతిరిక్త గ్రాహ్యత్వం యుక్తం కల్పయితు ఇతరమును ప్రకాశింపజేసేది అయినప్పటికీ ఎలా అయితే దీపము తనకంటే ఇతరమైన చైతన్యము చే గ్రహింపబడుతూ ఉంటుందో అదే విధముగా సకల జగత్తును ప్రకాశింపజేసే బుద్ధి ప్రకాశింపజేసేదే అయినప్పటికీ బుద్ధి కూడా తనకంటే వ్యతిరిక్తమైన ఆత్మ చే ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది అని చెప్పుకయే యుక్తము నటు అనన్యగ్రాహ్యత్వం అంతే తప్ప బుద్ధి ఇతరము చేత గ్రహింపబడేది కాదు అని చెప్పుట తప్పు ఎందుకంటే చూడు బుద్ధి పెరగచే గ్రహింపబడేది కాదు ఎందువల్ల బుద్ధి పెరగచే గ్రహింపబడేది కాదు అంటే ఆత్మ అనేది లేదు ఎందువల్ల అంటే చూడయా బుద్ధి సర్వాన్ని గ్రహిస్తోంది అయితే దీపం సర్వాన్ని ప్రకాశింపజేస్తోంది కదా మరి సర్వమును ప్రకాశింపజేస్తున్నప్పటికీ ఆ దీపం బుద్ధిచే గ్రహింపబడుతోందా లేదా అలాగే సకల జగత్తును ప్రకాశింపజేస్తున్నప్పటికీ బుద్ధి కూడా తనకంటే ఇతరమైనటువంటి ఆత్మ చైతన్యము చేత ప్రకాశింపజేయబడి తీరాలి ఎందుకంటే మీరు అనుమానవాదులు కదా మీకు అనుమానమే ప్రమాణం కదా అనుమానం ఎలా ఉంది సర్వమును ప్రకాశింపజేసే దీపము బుద్ధి చేత గ్రహింపబడుతుంది అని కదా అనుమానం అదేవిధంగా సకల జగత్తును ప్రకాశింపజేసే బుద్ధి ఆత్మ చైతన్యము చేత ప్రకాశింపజేయబడును అని చెప్పుటే యుక్తము యహచ అన్యో విజ్ఞాన గ్రహీత స ఆత్మా జ్యోతిరంతరం విజ్ఞానా అది సంగతి ఇప్పుడు పాయింట్కి వచ్చేసింది కాబట్టి విజ్ఞానము అంటే బుద్ధిని తెలుసుకుంటూ ఉండే ఆత్మ గలదో అది అన్య బుద్ధి కంటే ఇతరముగా ఉండును బుద్ధి కంటే వివిక్తముగా సపరేట్గా ఉండును దాని పేరే ఆత్మ అది ఏ మీరు ఏమంటే విజ్ఞానం కూడా జ్యోతియే బుద్ధి విజ్ఞానం అంటే బుద్ధి అది కూడా జ్యోతియే సకల జగత్తును అదే ప్రకాశింపజేస్తోంది కానీ ఆ జ్యోతి కంటే విలక్షణమైన మరి ఒక జ్యోతి ఆత్మ జ్యోతిరంతరం అంటే ఇంకో జ్యోతి గ్రామాంతరం అంటే ఇంకో గ్రామం అన్నట్టుగా విజ్ఞానాత్ జ్యోతిరంతరం విజ్ఞానం కంటే మరి ఒక జ్యోతి కాబట్టి ఇప్పుడు జ్యోతులు ఎన్నొచ్చాయి సూర్యుడు చంద్రుడు శబ్దము గంధము రసము స్పర్శ రసము తర్వాత బుద్ధి కన్ను కన్ను జ్యోతి బుద్ధి తొమ్మిది జ్యోతులు వచ్చాయి దీనికంటే కూడా విలక్షణమైన జ్యోతి ఆత్మ ఆ జ్యోతియే మీరు మీరు ఆ జ్యోతిని తెలుసుకోండి దానిని పట్టుకోండి మీరు జీవితంలో దేనిని పట్టుకోకపోయినా మీరు నష్టపోయేది ఏమీ లేదు డబ్బును పట్టుకోలేదనుకోండి పట్టుకున్న దానికి పట్టుకోని దానికి తేడా ఏముంది భోగాలను పట్టుకోలేదనుకోండి పట్టుకున్నా పట్టుకోకపోయింది ఏమి నేను నష్టపోయేది దేహాన్ని పట్టుకోవడం మానేశారనుకోండి మనం ఎలా బతుకుతామంటే దేహాన్ని పట్టుకుని బతుకుతూ ఉంటాం దేహాన్ని పట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసునండి ఒక ఫైల్ ఉంటుంది ఒక ఫైల్ పట్టుకుంటుంది నేను గమనించాను ఇండియాలో అలా చేస్తారు విదేశాల్లో కొంచెం సెన్సిటివ్గా ఉంటారు ఇండియాలో సెన్సిటివ్గా ఉంది టైం ఎవరికీ లేదు ఎందుకంటే చుట్టూ అందరూ రోగులే అందరూ అందరూ బెడ్రూమ్ మీద పడి ఉన్నారు దీంట్లో సెన్సిటివ్గా ఉండే టైం ఎవరికి ఇది ఆపరేషన్ చేసే వాడికి ఒక ఫైల్ ఉంటుంది ఇంత దొడ్డు ఫైల్ ఆపరేషన్ దాకా వచ్చేటంటే ఒకటి ముప్పై టెస్టులు వాటి రిపోర్ట్లు అదంతా పెద్ద ఫైల్ ఉంటుంది ఆ ఫైల్తో సహా లోపలికి పంపిస్తారు ఎందుకంటే ఆపరేషన్ మధ్యలో వాడికి డౌట్ వస్తే ఆ ఫైల్ చూసుకుంటాడు ఎలా వీడు బ్లడ్ ఎంతలా సుగర్ ఎంతలా ఫైల్లో ఉంటుంది దొడ్డు ఫైల్ వీళ్ళని దీని మీద పడుకోబెడతారు దాన్ని ఇంగ్లీష్లో గర్నీ అని అంటారు ఎన్యూఐ గర్నీ అని అంటారు తెలుగులో ఏమంటారో నాకు తెలియదు ఇంగ్లీష్లో గర్నీ అంటారు అది ఇలా చిన్న చిన్న గుయ్యలాగా ఉంటుంది చిన్న కన్ను చేరుతుంది మెటల్ దాన్ని పడుకోబెట్టారు పడుకోబెట్టు తెల్లటి వస్త్రం ఒకటి వీడికి కడతారు వీడు పట్టుకున్న వస్త్రాలు తీసేసి వాళ్లే ఒక స్టెబిలైజర్ వస్త్రం ఒకటి కట్టి దాన్ని పడుకోబెట్టాలి పడుకోబెట్టి పడుకోబెట్టి వీడు పొట్ట మీద పెడతారు ఆ పని అదే డెబ్బై ఏళ్ళ వెళ్ళి వీడిలో ఉద్యోగాలు చేసేది రెండు సంపాదించాడు ఆ పని చేతితో పట్టుకోవచ్చు ఆ తోసుకెళ్ళి వాడు చేతితో పట్టుకోవచ్చు వాడు వటంగా తోసుకుపోతూ ఉంటాడు ఈ గర్ని ఎక్కడికి హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు అరే ముప్పై రెండు పేషెంట్ డాక్టర్ అలా అని ఆ డాక్టర్లు చెప్పారు వీళ్ళు తోసుకుపోతారు తోసుకుపోయేప్పుడు చేతితో ఫైల్ పట్టుకుని తోయచ్చు కదా ఫైల్ పట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళకి ఒళ్ళు మంట మన దగ్గర ఈ అటెండెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళకి ఒళ్ళు మంట వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వీడి కాల్చుకుంటూ పౌరులు చెప్పుకోవాలంటే ఈ జర్నీతో వాడికి అందుకే ఈ ఫైల్ వీళ్ళు పక్కనే పెట్టి తోసుకుపోతాం నేను పైగా ఆ ఫైల్ జారిపోతుంటే ఏ పక్కం అని కోపడుతుంది వీడియో పట్టుకోవాలి మోస్ట్ గా మీరు తీసుకెళ్ళి లోపల పడేస్తున్నారు అక్కడ డాక్టర్లు వాళ్ళు నర్సులు ఉంటారు వీడు పడు ఉంటాడు ఆ మూల ఓ కారణంలో పడు ఉంటాడు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటారు సరే నన్ను నువ్వు లేదు కూర్చుంటే వాళ్ళు వెళ్ళాను ఉంటాడు డాక్టర్ ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ లేకపోతే అవును ఆ షాపులో డబ్బు పెట్టేవాళ్ళు మనం బాగా సంపాదించేవాళ్ళంటే ఇంకా పెట్టాలి కొద్ది ఇలాంటి కబుర్లు ఎవరు చెప్పుకుంటూ ఉంటారు వీడు ఇక్కడ ప్రాణ ఉంటానా పోతానా అని బెంగ పెట్టుకుని ఆ గర్ని మీద పడుకుని ఆ తర్వాత ఎలా వచ్చేట పేషెంట్ ముప్పై నా వచ్చేది సార్ అక్కడే ఉంటుంది సరే ఎనాస్థీషియా పెట్టండి అని ఎలా మాట్లాడతారు మోస్ట్ ఇన్సెన్సిటీ ఎవరన్నా డాక్టర్ కొంచెం తెలిసిన ఆయన మొత్తం గారు బాగున్నారా పర్వాలేదు మీకేం పర్వాలేదు కొంచెం ధైర్యం చెప్తే చెప్పినట్టు వెళ్తాను ఆయన అస్థిష్యాలజిస్ట్ ఏం చేస్తానంటే అస్థిష్యా పెట్టేసి ఎస్ వాడు పర్మిషన్ వాడు ఆ మీటర్లో చూసుకుని డాక్టర్ ఆయన డన్ అని వాళ్ళు వెళ్ళి న్యూస్ పేపర్ చదువుకుంటూ వీడు అస్థిష్యా అయిపోయింది ఇంకా వాళ్ళు కొల్లేయడం ప్రారంభిస్తారు కోసేసిన తర్వాత కుట్టడు కొన్ని కోసిన వాడు కుట్టచ్చా ఆ కుట్టే పని జూనియర్ లెక్చరర్ ఒకటి పడేస్తాడు వాడు ఆ కుర్రాడు ఒకటి ఉంటాడు వాడు ఎప్పుడు కొత్త మాంసం చూసిన వాడు కాదు వాడికి అప్పచెప్తాడు అదే కొత్తదా ఎప్పుడు అప్పుడు అప్పచెప్పాలి కదా అంటే వాడి పుణ్యం వచ్చుకునేది వాడు వచ్చి కొడతాడు ఓంకార టెంకర కొడతాడు అంచేత ఇంత పొడుగు రేఖ అలాగే వీడికి తగ్గిన తర్వాత కూడా ఇంత పొడుగు ఉంటుంది అంటే అర్థం వాడులో సంఖ్య చేత కాగ్ని ఒక二维ల దాటడం కుచేరు ఎక అంతం అంతం కునకపోదు అది ఉండలేదర్ మాటగా ఉంటది అంటే వాడు మామూలుగా పూడి జరగడానికి ఒకసారి ఒక బస్తా కుట్టిపెట్ట కుట్టేస్తాడు కుట్టేసిన తర్వాత అప్పుడు ఆనసిషియాజిస్తి ఎన్సిషియాకిస్తే నాపరేపోయినోడు ఓ సంతరం మెకేసి న్యూస్ పేపర్లన్నీ బుట్టలో పడేసి చంద్రం నేర్చడం వీడు ఆ గోడవాడ పడు ఉంటాడు వీళ్ళెవరు చూసేవాడు ఉంటాడు అప్పుడు ఆ నర్సుల్లో ఒక ఆవిడ కూడా ఆవిడ అలసిపోయి ఉంటుంది అందరూ అలసిపోయి ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్లో కానీ ఎక్కడైనా ఆ నర్సుల్లో ఒక ఆమె ఈ పేషెంట్ని ఐసీయూలో పట్టుకెళ్ళంటారా ఇక్కడ ఎక్కడ పెట్టేశారు అని అనుకుంటారు అనుకున్నప్పుడు ఎవరో వెళ్ళి అటెండర్ ఆవిడ తోసుకెళ్ళదు అటెండర్లే తోసుకెళ్ళాలి ఆవిడ డ్యూటీ అయిపోయిందంటే ఆ కత్తి అందించడం ఆవిడ డ్యూటీ వీళ్ళు తోసుకెళ్ళడం ఆవిడ డ్యూటీ కాదు అప్పుడు మళ్ళీ అటెండర్ వాడు ఎక్కడో వీడియో అవుతూ ఉంటాడు వాడిని పిలుచుకొస్తారు సరే ఎక్కడో రారా అని పిలిస్తే వాడు వస్తాడు ఈ ఐసీయూలో మనం ఏ బెడ్ ముప్పై ఒకటి అంటే మళ్ళీ ఆ పొట్ట మీద పెట్టేసి ఆ పది మళ్ళీ ముప్పై ఒకటి మీద వేస్తాడు ఇది మన జీవితాలు ఇలా ఉంటుంది దేహం అనేది అలా ఉంటుంది అది దేహం దేహం అంటే ఫైల్ దాన్ని పట్టుకోకూడదు దాన్ని పట్టుకోకూడదు మరి డబ్బు పట్టుకోక భోగాలను పట్టుకోక బాగుపడిని మొదలైన వాళ్ళని పట్టుకోక దేహాన్ని పట్టుకోకపోతే ఇంక దేన్ని పట్టుకోవాలి బుద్ధిని కూడా పట్టుకోవద్దు దేన్ని పట్టుకోవద్దు మరి ఏం చేయాలండి నిన్ను నీవు పరుచుకో ఈ బుద్ధిని దేహాన్ని జగత్తుని ప్రకాశింపజేసే వాళ్ళని నువ్వే నీ మిరకిల్ ఇవన్నీ తెలుస్తున్నాయంటే నీ వెలుగు వల్ల తెలుస్తుంది నీ వెలుగు లేకపోతే అసలు ఏది తెలియదు అంతా శూన్యం అయిపోతుంది కాబట్టి నీ స్వరూపాన్ని నువ్వు పట్టుకో వీటిని వేటిని పట్టుకోవద్దు స్వరూపాన్ని పట్టుకోవడం అంటూ ఏమి ఉండదు స్వరూపాన్ని కోరుకుంటారు మరి ఏముంటుందండి రెండింటినీ విధులు పెట్టేయడమే ఉంటుంది అంతే వీటినన్నింటినీ విధులు పెట్టేస్తే ఏమవుతుంది నీవు నీవుగా నిలిచి ఉంటావు అప్పుడు ఏమవుతుంది ఏమవుతుందా అదే పరమాత్మ అంటే నువ్వు శివుడని విష్ణు అని బయట కొలుస్తున్నావే అదే అది నువ్వు బయట కొలిచిందే అది మాకు అలా అనిపించలేదంటే మనం తెలుసుకోలేదు కాబట్టి అలా అయిపోయింది తెలుసుకుంటే ఆ బయట నీవు కొలిచిన దేవుడే నీ లోపల చక్షు వెలుగు కన్నుకి కన్నులై ప్రాణమునకు ప్రాణమై వాక్కునకు వాక్కై మనస్సునకు మనస్సై బుద్ధికి బుద్ధియై ప్రకాశిస్తూ ఉన్నాడు అది నీ వారసత్వము అది నీ స్వంత ఆస్తి అది నీ స్వరూపము అది నీది నీవు దానికి చెందినవాడవు అది నీ స్వగృహము తెలుసుకుని దానిలో నిలిచి ఉండి కృతార్థుడవు అవును అది బోధ కానీ మరి దేవుడు మాట నీ దేవుడు అదే నా దేవుడు అంటే ఆ వెలుగే దేవుడు అది పాఠం పూర్వపక్షం తదా అనవస్థ ఇది చేన్నా అయితే ఇప్పుడు అనవస్థ వస్తున్నాను అనవస్థ అంటే ఏమిటి ఘటాన్ని ప్రకాశింపజేసేది దీపం దీపాన్ని ప్రకాశింపజేసేది బుద్ధి బుద్ధిని ప్రకాశింపజేసేది ఆత్మ ఈ ఆత్మని ప్రకాశింపజేసే ఇంకో ఆత్మ ఉండాలి సరే మరో ఆత్మని పెట్టు దాన్ని ప్రకాశింపజేస్తే ఇంకో ఆత్మ ఉండాలి ఇంకో ఆత్మను కూడా పెట్టు దాన్ని ప్రకాశింపజేస్తే మరో ఆత్మ ఉండాలి అంటే ఏమవుతుందో తెలుస్తుందంటే ఎక్కడ మీకు లాజిక్ ఎక్కడ సెటిల్ అవ్వదు అనవస్తూ వచ్చేస్తుంది ఇది ఎలాగంటే మీరు ఇంకొక అర్థం ఇంకొక అర్థం పెట్టుకుని మధ్యలో నిలబడ్డారనుకోండి మీరు ఇటు ఇన్ఫినిట్ బొమ్మలు వస్తాయి ఇటు ఇన్ఫినిట్ బొమ్మలు వస్తాయి మీకు అది సరైన దృష్టాంతం కాకపోవచ్చు అనవస్థ వస్తుంది కదా అని మళ్ళీ పూర్వపక్షం సిద్ధాంతం గ్రాహ్యత్వ మాత్రం హీ గ్రాహకస్య వస్వంతర్వే లింగముక్తం న్యాయత నూ ఏకాంతతో గ్రాహకత్వే తద్గ్రాహకాంతరాస్తిత్వా కదాచిదపి లింగం సంభవతి తస్మాత్ నవస్థా ప్రసంగ ఆ వాక్యం ఎలా ఉంది ఈ వాక్యానికి అర్థం చెప్తే వెయ్యి రూపాయలు ఖర్చు తెలుగులో ఒకసారి అంటాను వినండి ఏదైనా తెలియబడుతోంది అంటే దానిని తెలిసే ఇంకో వస్తువు ఉండి తీరును అనే న్యాయమును బట్టి విజ్ఞానము విజ్ఞానం అంటే బుద్ధి తనకంటే విలక్షణమైన ఆత్మజ్యోతికి లింగము అని చెప్పాము లింగము ఏమంటే మీరు ఈ కళలో పరీక్ష చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు కన్ను సరిగ్గా పనిచేస్తోంది అని ఎలా తెలుస్తుంది వాడికి ఒక చార్ట్ పెడతారు ఆ చార్ట్ మీరు చదివితే బాగుంది కాబట్టి ఇప్పుడు ఈ చార్ట్ ఏమిటి తెలియబడేది తెలియబడేది తెలుసుకునేదానికి లింగము అర్థమైందా అనమాట లింగము అంటే శివలింగమో మరొకను అనుకున్నాయి లింగము అంటే తెలియబడేది ఇప్పుడు పొగ నిప్పుకి ఏమిటి లింగము ఎందుకంటే అసలు వేదాంత శాస్త్రం జరిగేప్పుడు లింగము అనే మాట తెలియకపోతే ఇంకా వాటి ఏం చేయాలి సో అలాగా కాబట్టి నిప్పు పొగ నిప్పుకి లింగము తెలియబడేది తెలుసుకునేదానికి లింగము ఇప్పుడు జగత్తు తెలుస్తోందా లేదా తెలుస్తోంది కాబట్టి జగత్తు తెలియబడుతోంది కనుక తెలుసుకునేది ఒకటి ఉండి తీరాలి తెలియబడేది తెలుసుకునేదానికి లింగము ఓకే ఇప్పుడు వినండి ఏదైతే ఏదైనా తెలియబడుతోంది అంటే దానిని తెలిసే ఇంకో వస్తువు ఉండి తీరును అనే న్యాయమును బట్టి విజ్ఞానము తనకంటే విలక్షణమైన ఆత్మజ్యోతికి లింగము అని చెప్పినాము ఇప్పుడు విజ్ఞానం అంటే బుద్ధి బుద్ధి తెలుస్తోంది లేదా తెలుస్తోంది అంటే అర్థం బుద్ధి లింగం అవుతుంది దేనికి తనకంటే విలక్షణమైన ఆత్మజ్యోతికి లింగము అంతేగాని నిరంతరముగా తెలియటే స్వరూపమైన ఆత్మజ్యోతి తనకంటే వ్యతిరిక్తమై తనను తెలిసే ఇంకో జ్ఞాతకు లింగము అవుట సంభవమే కాదు అంటే బుద్ధి తెలియబడుతోంది కనుక తెలుసుకునే ఆత్మకు లింగము ఆత్మ తెలియబడేది ఎన్నడూ కాదు ఎప్పుడు తెలుసుకునేదే తప్ప తెలియబడేది కానే కాదు తెలియబడేది అయినప్పుడే మరో ఆత్మ అనే మాట వస్తుంది అది తెలియబడేది ఎన్నడూ కాదు కనుక మరో ఆత్మ అనే ప్రసక్తి ఉదయించదు ఈ వాక్యాన్ని మనం మళ్ళీ క్లాసులో బాగా సెటిల్ చేద్దాం దానికి తెలుగులో నేను రాశాను బ్రాకెట్లో అంటే తెలియబడేదానికి జ్ఞాత యొక్క అపేక్షలే కానీ नित्य సాక్షియకు ఆత్మజ్యోతికి అట్టే అపేక్ష లేదు తెలియబడేది ఉందంటే జ్ఞాతం ఉండాలి కానీ నిత్య సాక్షి లేని ఆత్మ అది జ్ఞేయము కాదు కనుక దానికి వేరే జ్ఞాత యొక్క అపేక్ష ఉండదు కావున స్వప్రకాశ సాక్షికి ఇంకో తెలిసేదాని అపేక్ష లేదు కనుక గ్రాహకములకు ఇంకో గ్రాహకము అనే అనవస్థ ప్రసక్తమే కాదు ఇది మళ్ళీ క్లాస్లో చెప్పి ఫినిష్ చేస్తాను ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమద పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి